एवम् यथोक्तान् यज्ञान् निर्वर्त्य यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्मसनातनम् नायम् लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम यज्ञशिष्टामृतभुजो यज्ञानाम् शिष्टम् यज्ञशिष्टम् यज्ञशिष्टम् च तदमृतम् च यज्ञशिष्टामृतम् तद्भुञ्जते इति यज्ञशिष्टामृतभुजो యథోక్తాన్ యజ్ఞాన్ కృత్వా తచ్చిష్టేన కాలేన యథావిధి చోదితం అన్నం అమృతాఖ్యం భుంజతే ఇది యజ్ఞశిష్టామృతభుజో యాంతి గచ్చంతి బ్రహ్మసనాతనం చిరంతనం ముముక్షవశ్చేత్ కాలాతిక్రమాపేక్షయా ఇది సామర్థ్యాద్గమ్యతే న అయం లోక సర్వప్రాణిసాధారణ అపి అస్తి यथोक्तानाम् यज्ञानाम् एकः अपि यज्ञो यस्य न अस्ति स अयज्ञः तस्य कुतः अन्यो विशिष्टसाधनसाध्यः कुरु सत्तमा